నాలుగు వందల ఇరవై తొమ్మిదవ సంకీర్తన అరుదరుదు నీ మహిమ అతి మానుషము చూడ పురుషోత్తమను దివ్యపుర జగన్నాథ పసులగా చేదేడ బ్రహ్మను తీంచుటేడ శిశువౌటేడా నాలుగు చేతులేడా కొసరివేలనేడా కొండగుడుగెత్తుటేడా వసమా నిన్ను పొగడ వర జగన్నాథ జనవేషమేడా పారిజాతము తెచ్చినదేడా తనివెన్న ముచ్చిమేడా దైవికమేడా పనిబండి బోయిడేడా బాణుని నరకుటేడా వినగత నీ మహిమా విష్ణు జగన్నాథ కమ్మిరోలగట్టుటేడ గరుడ వాహనమేడ దొమ్మి భద్ర సుభద్రలతో పుట్టువేడా చిమ్ముల నిలగిరిని శ్రీ వెంకటాద్రి మీద ಉಮ್ಮಡಿ ಇರವು ಕೊಂಟಿವಿ ಓ ಜಗನ್ನಾಥ